సంకీర్తన సంఖ్య నాలుగు వందల పదహైదు మాకెల్ల రాజానుమతో ధర్మ ఇది నీ ఈ కడగలుగుటకే మరుదు అలగరుడగమనము అహిశయనంబును కలిసి నీ ఎందే గలిగెనట పొలసిన పాపము పుణ్యమునరులకు ఎలమి గలుగుటకునే మరుదు ఇదే నీడ కన్ను ఎండ కన్ను మరి కదిసి నీ ఎందే కలిగెనట సదర పునరులకు జనన మరణములు ఎదురని కలుగుటకే మరుదు శ్రీకాంత ఒక దశ భూకాంత ఒక దశ కదెన కైకొని నీకిటు గలిగెనట ఈ కడ శ్రీ వెంకటేశ ఇహ పరము ఏకమై మా కగుటే మరుదు